بسم الله الرحمن الرحيم أرأيت الذي يكذب بالدين فذلك الذي يدع اليتيم ولا يحض على طعام المسكين فويل للمصلين فويل للمصلين الذين هم عن صلاتهم ساهون الذين هم يراءون ويمنعون الماعون అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను పరలోక శిక్షను బహుమానాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా అతడే అనాథులను కసరికొట్టేవాడు పేదవాళ్లకు అన్నం పెట్టు అని ప్రోత్సహించనివాడు పోతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహించేవారు ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారు వాడుకునే మామూలు వస్తువులను ప్రజలకు ఇవ్వటానికి వెనుకాడేవారు సర్వనాశనమవుతారు